ఆ మంత్రాలు వినడానికి భయం వేస్తుంది అందరూ వినలేరు ఆ మంత్రాలు గర్భిణీ స్త్రీలని ఉండద్దని చెప్తారు అలా ఉంటాయి ఆ మంత్రాలు ఆ స్వాహాకారంతో ఇస్తున్నప్పుడు అటువంటి స్వరూపం మన అంటే అరణ్యాలు ఉన్న చోట తిరుగుతూ ఉంటుంది ఆవిడ మన అదృష్టం ఏమిటంటే మనకి సమీప ప్రాంతంలో అన్నవరం దేవస్థానం యొక్క కొండ నడిచి ఎక్కుతుంటే మొట్టమొదటి కింద కనకదుర్గ పైన వనదుర్గ కనపడుతుంది ఆ తల్లి ఆ వనదుర్గకి సంబంధించిన మంత్రములతో కట్టారు శంకరాచార్యులు వారు సరస్వతీదేవిని కట్టి భూమి మీదకి దింపారు దింపితే ఆవిడ శంకరాచార్యులు వారి వెనక నడిచింది ఎక్కడ నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో ఎక్కడ గజ్జల మూత ఆగిపోతుందో అక్కడ వెలుస్తానని శంకరులు వెళ్ళిపోతున్నారు అసలు నిజంగా ప్రాంతం చూస్తే ఇప్పుడు మనకు ఆశ్చర్యం ఇస్తుంది మీరు బహుశ నాకు తెలిసి శృంగేరి వెళ్ళడము అంటే శృంగేరి రోడ్డు మీదకు ఉన్న ప్రాంతాన్ని చూసి ఉంటారు కాదు అంటే అది అందరినీ అలా అనుమతించరు కొంచెం ప్రత్యేకమైన అనుమతి ఉంటేనే వెళ్ళగలరు తప్ప లేకపోతే సాధ్యం కాదు జగద్గురువుల యొక్క సన్నిధానాలు ఎక్కడున్నాయో ఆ వెనక ప్రాంతంలో కిందకి దిగితే తుంగా నది చుట్టి తిరుగుతుంది అక్కడ పెడతారు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే అపురూపమైనటువంటి పళ్ళు కొన్ని కొన్ని పండిపోయి చెట్ల నుంచి తమంత తాము రాలుతూ ఉంటాయి ఆ అక్కడ కొన్ని కొన్ని ఆవాసములు ఉంటాయి అందులో తపస్సు చేసుకునే వాళ్ళు ఎప్పుడు భగవద్భక్తితో ఉండేవాళ్ళు ఉంటారు ఇప్పటికీ అక్కడికి జింకలు దుప్పులు చెవుల పిల్లులు అవన్నీ వచ్చి ఆడుకుని వెళ్ళిపోతుంటాయి శృంగేరిలో పావుని కూడా కొట్టరు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పాములు అక్కడికి వచ్చి ఆడుకుని వెళ్ళిపోతుంటాయి జింకల వీని అట్లాంటి చోట ఆ శృంగేరి ప్రాంతంలో ఆ జగద్గురువుల యొక్క అధిష్టానం అవి ఎక్కడున్నాయో ఆ ప్రాంతాల వెనక్కి వెడితే అసలు ప్రకృతి శోభ అంటే ఏమిటో ఆ అందం ఏమిటో చూడాలి అలాంటి ప్రాంతంలో చీకటి పడ్డాక కాదు ఇక్కడ ఎవ్వరూ లేకపోతే అని ఆలోచిస్తే పగటిపూట ఒక్కడూ నడవడం కష్టం జగద్గురువులు అభిషేకం చేసేటటువంటి ప్రదేశం దగ్గర నుంచి ఆ ప్రత్యేకంగా అద్వైతం మీద పరిశోధన చేసేటటువంటి కేంద్రం వెనక నుంచి నడిస్తే వేద పాఠశాలలోంచి అరణ్యంలోంచి కాలభైరవుడి గుడికి దారి ఉంది ఆ దారిలో నడిచి వెడుతూ ఉంటే అసలు ఒక్కడూ ఏ చీకటి పడ్డాకో ఇలా వెళ్ళగలడా అనిపిస్తుంది అలాంటిది మహానుభావుడు శంకరాచార్యులు వారు ఆ రోజుల్లో నలుగురు శిష్యులతో ఎలా వెళ్ళారో తెలియదు వెడుతుంటే కప్పకి పాము పడగబట్టి కనపడింది సేద తీరుస్తూ ఇది సృష్టి విరుద్ధం కప్ప డస్సిపోతే పాము పడగలా పట్టింది నీడనెందుకు ఇచ్చిందని అంతర్ముఖులై ఆలోచించారు అది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడ ఋష్యశృంగుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వానలకి ఏమాత్రం లోటు ఉండదు ఇక్కడ శారదాదేవిని ప్రతిష్ఠ చేస్తారు ఎందుచేత అంటే వచ్చేటటువంటి పీఠాధిపతులందరూ గొప్ప తపశ్చక్రవర్తులవుతారని భారతదేశం మొత్తానికి సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠము ఏ రెండు పీఠాల మధ్యనైనా ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే ఎవరు దాని మీద తీర్మానం చేసి చెప్పగలరు అంటే ఒక్క శృంగగిరి పీఠాధిపతులదే అధికారం శంకరులు స్థాపించినటువంటి పీఠాలలో ఏ పీఠానికైనా ఇంకొక పీఠంతో ఏ విషయం మీదైనా వాదన వస్తే దాన్ని ఇది సత్యము అని చెప్పే అధికారం శృంగగిరి పీఠాధిపతులది అంటే అందుకే వారు శారదా నవరాత్రుల్లో ఆ రత్నాలతో కూడుకున్నటువంటి కంబళి ధరిస్తారు ధరించి అపర శారదాస్వరూపమై నడయాడుతారు అంతటి తపశక్తి సంపన్నులైతే తప్ప పీఠాన్ని అధిరోహించి కూర్చోవడం కుదరదు శారద పలుకుతూ ఉంటుంది వాళ్ళకి వాళ్లే నడిచే శారదాస్వరూపమై ఉంటారు అటువంటి శారదాస్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మూర్తి కాదు చందనదారువునందు ప్రతిష్ఠించారు శంకరాచార్యుల ఇప్పటికీ మీరు విద్యాశంకర దేవాలయంలోకి వెళ్ళి తేరిపారి చూస్తే ఒక మూల కూర్చుని ఉంటుంది ఎవరో మొత్తైదు కూర్చున్నట్టు ఉంటుంది అది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన మూర్తి తర్వాత కాలంలో మహాపురుషుడు అపర శంకరాచార్యుల వారు విద్యారణ్యుల వారు వచ్చి ఆ చందన ప్రతిమలో ఉన్నటువంటి అమ్మవారి శక్తిని ఆకర్షించి స్వర్ణమూర్తిలో ప్రవేశపెట్టి ఇప్పుడు ఉన్నటువంటి శారదని ప్రతిష్ఠించారు అటువంటి తేజోమూర్తులైన మహాపురుషులు ఉన్నటువంటి ప్రదేశం శృంగేరి అంటే అంటే ఋష్యశృంగుడి శక్తి ఏమిటో మీరు ఆలోచించవచ్చు రెండు యుగాల క్రితం ఆయన అక్కడ తపస్సు చేస్తే ఇప్పటికీ ఆ తపశ్శక్తి యొక్క సంపన్నత అక్కడ అలా పరిఢవిల్లుతుంది అంత గొప్పవాడు ఋష్యశృంగుడు అంటే ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి అటువంటి మహానుభావుడు ఆయన గాని వచ్చాడా దేవతలు ప్రీతి చెంది వానబడుతుంది ఇప్పటి వరకు అప్రీతి చెందిన దేవతలు నువ్వు ఏ బ్రాహ్మణుల్ని అవమానిస్తే దేవతలు వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వస్తారు సంతోషిస్తారు ఒక్క ఋష్యశృంగుడు వస్తే చాలు ఆయన్ని పిలిపించు ఎలా ఆయన్ని పిలిపించడం ఆయనకు అసలు మనుష్యులు తెలియరు మనుష్యులు తెలియరు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడడం కష్టం దుర్నిరీక్షుడు ఆయన అనుమానంతో ఏమైనా చూస్తే చాలా దగ్ధమైపోతాడు అవతలవాడు ఆయన ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు రాశీభూతమైనటువంటి తపస్సు ఋష్యశృంగుడు అంటే అంతటి మహిమాన్వితుడు ఆయన ఎప్పుడు అగ్నికార్యం చేసుకుంటూ ఉంటారు వేళ తప్పకుండా తండ్రి విభాండకుడు కొన్ని కొన్ని సమయాల్లో అరణ్యంలో కెడతాడు పళ్ళు తేవడానికి ఆయన ఎప్పుడూ పర్ణశాలలోనే ఉంటాడు ఋష్యశృంగుడు ఎవరు వెళ్ళలేరు చాలా కష్టం కాబట్టి నీదు నేర్పునన్ అన్నారు బ్రాహ్మణులు నీ నేర్పరితనంతో ఎలా ఆలోచిస్తావో ఆలోచించు ఆలోచించి తీసుకురా అది రోమపాదుని యొక్క గొప్పతనం అంగరాజ్యాధిపతి అయినటువంటి రోమపాదుడు ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేశ్యల్ని పిలిచాడు ఎంత అసలు ఆడ మగ అన్న తేడాయే వాడైనా సృష్టి ఎందు ఈశ్వరుని యొక్క శాసనం ఆకర్షణ ఉంటుంది భిన్నలింగముల ఎందు స్త్రీకి పురుషుని ఎందు పురుషునికి స్త్రీ ఎందు ఆ అనురక్తి ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు సంతోషం ఉండదు సంతోషం లేకపోతే పుట్టే బిడ్డల ఎందు తేజస్సు ఉండదు అందుకని అర్థనారీశ్వర స్వరూపంగా శివుడు సృజించాడు స్త్రీ పురుషులుగా కాబట్టి ఎంత ఋష్యశృంగుడైనా ఆకర్షింపబడతాడు అలా ఆకర్షించడంలో మెళకువ కలిగిన వాళ్ళు ఒక్క వేశ్యలే కాబట్టి బహుజాగరూకత కలిగినటువంటి వేశ్యలని ఒక వృద్ధ వేశ్యనిచ్చి పంపు ఆమె వీళ్ళని జాగ్రత్తగా ఎలా ప్రవర్తించాలో చెప్తుంది అంటే అగ్నిహోత్రంతో చెలగాటం అయ్యే మాటలు కాదు ఋష్యశృంగుణ్ణి తీసుకురావడంతే వాళ్ళు నదిలో ఒక పడవని ఆశ్రమంలాగా నిర్మాణం చేసి ఆ పడవలో వెళ్ళి ఎక్కడ ఋష్యశృంగుని ఆశ్రమం కొంత దూరంలో ఉందో అక్కడ దిగి బహుజాగ్రత్తగా కనిపెట్టి ఉన్నారు విభాండకుడు ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళిపోయే వరకు విభాండకుడి కంట పడ్డారనుకోండి ఇంకేమైనా ఉందా పరమ ప్రమాదం కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చారని తెలిస్తే అందుకని విభాండకుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి పళ్ళు తేవడానికి వెళ్ళిపోయేటంత వరకు ప్రశాంతంగా కూర్చున్నారు కూర్చుని ఆ ఋష్యశృంగుని కొరకు పంపాడు కదూ ఆ వేశ్యలలో ఒక ఆమె మునికుమారుడు ఎలా ఉంటాడో అలా అలంకారం చేసుకుని వచ్చింది ఎందుకని కేవల స్త్రీగా వచ్చిందనుకోండి ఆయన అయోమయాన్ని పొందుతాడు అసలు ఏమిటి ఇలా ఉంది సృష్టిలో ఇదేమిటని ఆవిడ్ని అడుగుతాడు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు అప్పుడు చెప్పడం ఆకర్షించడం కష్టం అవుతుంది అందుకని మునికుమారుడి వేషమే వేసి వేసి ఆమె వెళ్ళింది ఆయనకేం తెలుసు ఆయనకేం తెలియదు తనలా ఉందేమిటి అనుకున్నాడు బహుశ ఇలా కూడా ఉంటారులా ఉంది నాలాగే తిరుగుతూ ఉంటారులా ఉంది కొంతమంది మునికుమారులు అంటే ఓహో సృష్టిలో నేను నా తండ్రే కాదు నాలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట మునిబాలకులు అనుకున్నాడు అప్పటి వరకు అసలు ఆయనకి తెలియదు అందుకని ఆయన వచ్చినది వేశ్యా స్త్రీ అన్న విషయం ఆయనకి తెలియ స్త్రీయే తెలియని వాడికి హవేశ్య కాబట్టి ఆయనకి తెలియనే తెలియదు అది నన్నయ్య గారి పద్యం పద్యరచనలో పరకాయ ప్రవేశం కాబట్టి ఋష్యశృంగుడు అన్నాడు ఆవిడ్ని చూసి ఆవిడ వచ్చి నించుంది కుటీరం ముందు ఎందుండి వచ్చిది ఋషికుమారా ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాయి అనలేదు ఆయన చూసి ఓ ఋషికుమారుడా ఎక్కడి నుంచి వచ్చావు అసలు అటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉంటాడని మీరు ఊహించలేరు అంతటి మహాతపశక్తి సంపన్నుడు అంతటి బ్రహ్మతేజో దురంధరు ఋష్యశృంగుడు అంటే ఇందుండి వచ్చి తిరుషుకుమార నెన్నడూ ఇట్టి సుందరాకారు మునిసుతునే తొల్లి చూచి ఇరుందా ఇందుండు మీవని కృష్ణ మృగ చర్మ కృత దుండగా బలిచే ఋషి అను బుద్ధిన తన్వి ప్రీతి ఋషి అనుకుని ఆ తన్వి ప్రీతి ఆమె స్త్రీ ఏదో తెలియని ప్రీతి అంకురించింది అది సృష్టి రహస్యం కాబట్టి ఏదో తెలియని ప్రీతి అంకురించిన కారణం చేత నేను నీలా అందంగా ఉండేముని కుమారుణ్ణి చూడలేదే అని ఇందుండు మీవని ఇక్కడే ఉండు నువ్వు అన్నాడంటే కాసేపు ఆయన ఉంటే బాగుండు అనిపించింది ఆయన మనసుకి అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని అద్భుత ప్రచోదనం చేయించాడు ఇంద్రియముల యొక్క వ్యగ్రత బయటికి వ్యక్తమైంది ఇప్పుడు పేరుకున్న నెయ్యి పక్కకు అగ్నిహోత్రం చేరింది అని దాని అర్థం అంతకన్నా సభల్లో ఓహో విడమిర్చి ఏం ప్రసంగాలు అక్కర్లేదు కాబట్టి కృష్ణ మృగచర్మ కృత కుశాసనమునందుండగా పరచే నల్లని కృష్ణ జింక యొక్క చర్మంతో చేయబడినటువంటి దర్భాసనాన్ని వేశాడంటే ఆయన మనస్సు ఎందు ఏ కల్మషము లేదు ఆయన మునికుమారుడు అనుకుని వేశాడు కానీ ఏమిటి చాలా అందంగా ఉన్నాడు ఏమిటి అనుకున్నాడు ఆ వచ్చినటువంటి ఆవిడ వేశ్య కదూ ఆవిడ నాకు కొన్ని విద్యలు వచ్చు నీకు నేను చూపిస్తాను విద్యలు చూడు ముని కుమారా అంది తప్పకుండా ఏమొచ్చు అన్నాడు ముని ముందుట కందుక నర్తన మృ మృదుగీతముల ఎందు తన కౌశల మెల్లను చూపి విరచితాలింగనయ్యి మునిపతికి ముదము గావించమదిన్ ఆయనకు అప్పటి వరకు పాట అంటే ఏమిటో తెలియదు పాట సన్యాసులు వినరు అదో లక్షణం ఎందుకు వినరో తెలుసా ఒకవేళ విన్నా కూడా దాని మీద దృష్టి లేకుండా వింటారు కారణం ఏమంటే అది గంధర్వులది కదా సంగీతం సంగీతానికి ఒక లక్షణం ఉంది అది అదే పనిగా వినేటట్టుగా చేస్తుంది ఇంకా ఇంకా విందామనిపిస్తుంది ఇంకా ఇంకా విందామంటే అనుష్ఠానం నాశనం అయిపోతుంది వైరాగ్యం పోతుంది కోరిక పుడుతుంది అది విందామని అందుకని వినరు వింటారు ఎలా అనుషంగికంగా ఎప్పుడైనా ఏదో భగవత్ సంకీర్తన వినపడింది అనుకోండి పెద్ద అపేక్ష లేకుండా వింటారు మళ్ళీ వినాలనే భ్రాంతి లేకుండా వింటారు అంత జాగ్రత్తగా ఉంటుంది సన్యాసాశ్రమం అంటే కాబట్టి ఆయన ఎప్పుడూ పాట వినలేదు పాట వింటే మనసుకి రంజకత్వము దాని లక్షణం అది ఉల్లాసం కలిగేటట్టు చేస్తుంది అందుకని వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ పాట పాడలేదు ఆయన దగ్గర పాడేవాడు లేడు అందుకని ఆయన ఎప్పుడూ పాట వినలేదు ఈమె పాట పాడింది మొట్టమొదటిసారి పాట పాడి నృత్యం చేసింది ఆయనకి చాలా విచిత్రంగా ఉంది ఏమిటి ఇవన్నీ అంటే మనస్సుని ఆకర్షించే వాటిని ప్రదర్శిస్తోంది మృదుగీతముల ఎందు అదేదో భయంకరమైన నర్తన చేయలేదు అతి మృదువుగా ఉండేటటువంటివి మనోరంజకత్వమునకు కారణమైనటువంటి మృదువైన సంగీత నృత్యములను ఆవిష్కరించి తన కౌశలమెల్లను చూపి ఆమెకి ఉన్నటువంటి కౌశలాన్నంతటినీ కూడా చూపించింది కౌశలము అన్న మాటకి కేవలము నేర్పరితనము అని అనుకోకూడదు కౌశలము అన్న మాట నేర్పరితనము అన్న మాటకి దగ్గరగా ఉండేది కాదు ఎందుచేత అంటే పరమశ్రద్ధతో చేస్తేనే కౌశలం అంటారు అంటే కౌశలం ఎప్పుడు నేర్పుతారంటే గురువు దర్భ పోసేటప్పుడు నేర్పుతాడు దర్భలు పోసేటప్పుడు పీకకూడదు కొమ్మ విరిచారనుకోండి మళ్ళీ కొమ్మ పుడుతుంది అందుకే శాఖాభంజనము దోషం కాదు చెట్టుని మొదలంట పెరకడం దోషం అందుకే అశోకవనంలో చెట్టు కొమ్మలు విరుస్తారు తప్ప చెట్లు పీకరు హనుమ చెట్లు పీకడం పాపం చెట్టు కొమ్మలు విరిచారనుకోండి మళ్ళీ కొమ్మలు వేస్తాయి అంటే ఇక కొమలేయడానికి వీలు లేదంత విరిచేసి నాకు పాపం లేదండి అనకూడదు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే కౌశలంతో చేసింది కౌశలం అంటే కుష దర్భని కొయ్యడం నేర్పుతాడు దర్భని కోసేటప్పుడు ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి అది మేకుల నిలబడి అవతల నుంచి వచ్చేవాడు కాలు పడితే తెగిపోయేటట్టు కొయ్యకూడదు మళ్ళీ పెరిగేటట్టు కొయ్యాలి అది మనకి పనికిరాదు ఆ దర్భ అనుకుంటే దాన్ని కొయ్యకూడదు కోసి తెచ్చి మళ్ళీ పారేయకూడదు అసలు పోయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒడుపుగా పట్టుకుని కోస్తారు అది కౌశలం అంటారు అంటే తదేక దృష్టితో చేసే పని ఆమె అంత జాగ్రత్తగా చేసింది ఎందుకని ఎక్కడైనా ఋష్యశృంగుడి యొక్క రంజకత్వంలో చిన్న విసుగొచ్చి నా పనికి దడ్డొచ్చిందనుకో ఎందుకంటే అగ్నికార్యం ఆలస్యమైపోయింది అప్పటికి కాలం దాటిపోయింది ఆయన చేయలేదు అగ్ని కార్యం ఉండిపోయాడు అలా అగ్నిని వేల్చలేదు ఆ రోజున ఆయనకి అగ్నిని వేల్చడం గుర్తొచ్చి ఇది మరిచిపోయేటట్టు ఇలా ఎందుకు చేసింది అని చూశాడు అనుకోండి తెలిసిపోతుంది ఆయనకి ఆయన తపశ్శక్తి అటువంటి తెలిసిందా ఆయనే కన్నెర్ర చేసి చూస్తే బూది కుప్ప మిగులుతుంది అందుకని అది అగ్నిహోత్రంతో చెలగాటం అందుకని ప్రాణం పెట్టి చేసింది దీన్ని కౌశలమొప్పన్ ఒప్పేటట్టుగా జాగ్రత్తగా ఆమె పాట పాడి నృత్యం చేసి మధ్య మధ్యలో అందులోనేది అంతర్భాగం అన్నట్టుగా వచ్చి ఋష్యశృంగుణ్ణి కౌగిలించుకుంది కౌగిలించుకుని విడిచిపెడుతూ నృత్యం చేస్తోంది మునిపతికి ముని ముదము గావించమదిన్ మునిపతి అంటే మునులలో చాలా గొప్పవాడైనటువంటి ఆ ఋష్యశృంగుడి యొక్క మనస్సుకి ఆహ్లాదం కల్పించింది కల్పిస్తే ఆమె కొన్ని పువ్వు మంచి సుగంధభరితములైనటువంటి పుష్పములను తెచ్చింది తెచ్చి ఆ పుష్పములు ఇచ్చేటప్పుడు కింద పడిపోతే తుమ్మెదలు బోలెడన్ని వచ్చి ఆ పువ్వుల మీద వాలి వాలి ఉన్నటువంటి పువ్వుల్ని ఏరడంలో బహుసోయగంగా ఉంగి ఏరడం ఏరుతున్నట్లుగా నటించి ఆ పువ్వులు ఏరి ఈయనకిచ్చింది ఈయన ఏవో తన దగ్గర ఉన్న పళ్ళు తెచ్చి తినమని ఇచ్చాడు ఆవిడ కొన్ని తినుబండారములు తెచ్చిచ్చింది ఆవిడంది నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను ఎప్పుడో తెలుసా నువ్వు కూడా మా ఆశ్రమానికి వస్తావా మేము ఇక్కడ దగ్గరలో ఆశ్రమంలో ఉంటాం మునికుమారుడని కదా అనుకుంటున్నాడు నువ్వు వస్తానంటే అప్పుడు నేను నీ ఆతిథ్యం తీసుకుంటాను ఎందుకని వస్తాను అన్నాడు అనుకోండి ఇదే మా ముని ఆశ్రమం అని అంగరాజ్యానికి తీసుకొస్తుంది అంగరాజ్యంలో అడుగు పెడితే వానలు పడతాయి ఆమె మాత్రమే తేగలదు అందుకని ఆయన అన్నాడు తప్పకుండా వస్తాను మాటిచ్చాడు మాటిచ్చి ఆమెని కొంతసేపు తన దగ్గర ఉంచుకున్నాడు ఆమె సంతోషంగా కాసేపు కాలం గడిపి ఆడింది పాడింది విభాండకుడు తిరిగి వస్తాడని తెలుసు విభాండకుడి కంట పడకూడదు వెళ్ళిపోయింది మళ్ళీ కనపడతానులే మునికుమార అంది వెళ్ళిపోయింది ఈయన అనుకుంటున్నాడు ఆ వచ్చినవాడు మునికుమారుడు అనుకుంటున్నాడు ఆయన కూడా పురుషుడే అనుకుంటున్నాడు ఋష్యశ్వరుడు తండ్రి వచ్చాడు తండ్రి వచ్చి ఆయన అన్నాడు ఉరే ఏమిరా ఈ పాటికి నువ్వు అగ్ని కార్యం చెయ్యాలిగా సమిధాదానం చెయ్యాలిగా సమిధలు వెయ్యాలిగా అసలు అగ్నిని వేల్చలేదే ఇవాళ రగల్చలేదే కాలం దాటిపోయిందే ఇలా ఎప్పుడు చెయ్యవే ఏం చేస్తూ ఉండిపోయావు ఈ పువ్వులు ఏమిట్రా ఇంత సుగంధభరితమైన పుష్పములు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వంటకాలు ఎక్కడివి పళ్ళు ఎక్కడివి ఇవన్నీ ఎక్కడవని అడిగాడు శుద్ధమైన హృదయం ఉన్నవాడు ఋష్యశ్వరుడు ఆయనకేమి ఆ స్త్రీ పురుష వివక్ష తెలిసిన్నవాడు కాడు అందుకని ఆయన అన్నాడు కాంచనవర్ణుండు కడురూపవంతుండు ఋష్యశృంగుని యొక్క పవిత్రమైన హృదయాన్ని అర్థం చేసుకుంటూ మాత్రమే వినాలి పద్యాన్ని తప్ప లేకి మనసులతో వినకూడదు కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనము ఘనములగుచు ననయంబు వట్రువలగు రెండు పిండంబులురమున విలసిల్లుచుండ నరుత వెలుగుచు జపమాల వ్రేలంగా నన్నువ నడుమున బడకంగా నడుచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసకనా పాలికి నీడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే వాని వదనంబు వలన విల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుపు వినగా సముదం సముదపుం స్కోకిలాల వగుచు హృదయ సమ్మదముగా ఎంత స్వచ్ఛంగా మాట్లాడాడో చూడండి ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడాడు తండ్రితో అన్నాడు నాన్నగారు నాన్నగారు నిజమే నేను ఇవాళ అగ్నిని వేల్చలేదు కాలం దాటిపోయింది ఎందుకు అలా జరిగిందో తెలుసా నాన్నగారండి మన ఆశ్రమానికి ఒక ఋషికుమారుడు వచ్చాడు నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయానండి ఆ ఋషికుమారుణ్ణి నేను అటువంటి ఋషికుమారుణ్ణి చూడలేదు కదా ఎప్పుడు అటువంటి ఏమిటి ఎప్పుడు ఎవరిని చూడలేదు ఆయన కాంచర్ణవ కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనములగుచు నాన్నగారండి బంగారు రంగులో ఉన్నాడండి ఆ ఋషికుమారుడు మామూలుగా వీళ్ళవి జటలు కట్టేసి ఉంటాయి ఎప్పుడూ స్నానం చేసేయడమే తప్ప దానికేం తైల సంస్కారం ఉండదు అట్టలు కట్టి ఉంటుంది జటలు కట్టి అతంది నాన్నగారు మంచి ఘనంగా ఒత్తుగా కొప్పేసుకుని ఉన్నాడండి చక్కగా అదేమిటో కొప్పు చాలా తమాషాగా ఉంది నాన్నగారు మనం వేసుకునే కొప్పులా లేదు అనయంబు వట్రువలకు రెండు పిండంబులురమున విలసిల్లు చూడ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారండి గుండ్రపు రెండు మాంసపు ముద్దలు గుండెల మీద వేలాడుతున్నాయి నాన్నగారు ఋషికుమారుడికి నరుత వెలుగుచు జపమాల వ్రేలంగా జపమాల చేత్తో పట్టుకు తిప్పుతున్నాడండి నన్నువ నడుమును వడకంగా నడిచేటప్పుడు నడుము ఎంత సన్నగా ఉందంటే ఉణుకుతోందా అన్నట్టుగా ఉన్నాడండి నడచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసక నా పాలికి నేడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే అతను నడుస్తుంటే హంసలు నడుస్తున్నాయా అన్నట్టుగా ఉంది నాన్నగారు అంత అందంగా నడుస్తున్నాడండి మనలా నడవట్లేదు వాని వదనంబు వలన వెల్వడు సుగంధి ముదుర భాషితంబు పొలుచు వినగా సముద పుంస్కోకిలాలాపచారు వగుచు హృదయ సమ్మదముగా ఆయన దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాన్నగారండి నోట్లోంచి ఏదో మధురమైన వాసన వచ్చిందండి అన్నాడు తాంబూలం వేసుకునండి ఆయనకి తెలియదు బ్రహ్మచారి తాంబూలం తెలియదు ఏదో మధురమైన వాసన వచ్చింది నాన్నగారండి ఆయన మాట్లాడుతుంటే పుంస్కోకిల కోకిల పాడుతోందా అన్నట్టుగా ఉంది నాన్నగారండోయ్ అంత మధురంగా మాట్లాడాడండోయ్ పాట పాడాడని చెప్పడం రాదు మగ కోయిల పాడినట్లుందండి గండు కోయిల పాడినట్టు అని బహుశ నన్నయ్య గారి భారత రచనలో ఋష్యశృంగుడిలో పరకాయ ప్రవేశం చేసి పరమ పవిత్రం అగ్నిహోత్రం ఎంత పవిత్రంగా ఉంటుందో యజ్ఞవీధిలో అంత పవిత్ర హృదయుడైనటువంటి ఋష్యశృంగుడి యొక్క నోటి నుంచి వచ్చిన పద్యాన్ని అంత పవిత్రంగాను రచన చెయ్యడం అంటే తెలుగు భాషకి పట్టాభిషేకం చేశారు నన్నయ్య భట్టారకుడు ఈ పద్యంలో నన్నును కౌగలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి యొక్క మృదు శబ్దము చేస మనోహరంబుగా ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరమున్ వినియే నిరుంగ న ఎన్నువ బ్రహ్మచారి ముఖమంబు రుహంబు సమంబు సూడగన్ నాన్నగారండి నాన్నగారండి ఒక విచిత్రం జరిగింది నాన్నగారండి నేను ఇలా నిలబడ్డానా నాన్నగారండి నాకు ఈ పక్కకి నా చెక్కిలి దగ్గరికి వచ్చాడండి ఆ ఋషికుమారుడు వచ్చి అతని ముఖంలోంచి ఏదో సువాసన వస్తుందండో అంటే అంగరాగములు అలదుకుంది మంచి సువాసనలు వస్తున్న ముఖాన్ని దగ్గరగా తీసుకొచ్చింది అతని ముఖంలో సువాసన నా నాసాపుటములకు సోకింది ఏమిటి ఇతని ముక్కులోంచి సువాసన అని నేను అనుకుంటుండగా అతని పెదవులు నా బుగ్గకి చేరాయి చేరినప్పుడు అది ఏదో శబ్దం వచ్చింది నాన్నగారు నాకు ఆ శబ్దం ఏమిటో అర్థం కాలేదన్నాడు ముద్దు పెట్టుకుంది ముద్దన్న మాటని పద్యంలో వాడలేదు నన్నయ్య గారు అది ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం ఎందుకని ఋష్యశృంగుడికి తెలియదు ముద్దు ఋష్యశృంగుడికి తెలియని ముద్దు నన్నయ్య గారు వాడకూడదు కాబట్టి ఋష్యశృంగుడు ఎలా మాట్లాడాడో పరకాయ ప్రవేశం చేశాడు మహానుభావుడు తెలుగు జాతి పడిపోవాలి అంత అద్భుతమైన రచన చేశారు పద్యాన్ని నన్నును కౌగలించుకొని నా వదనంబనకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేస మనోహరంబుగా అది చాలా మృదువుగా ఉందండి ఆ శబ్దం మనోహరంగా ఉందండో అన్నాడు తప్ప ఆ శబ్దము ముద్దనైన అనలేకపోయాడు ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరా మున్వినినే ఎరుంగా అలాంటి శబ్దం నేను ఎప్పుడూ వినలేదు నాన్నగారండి ఇంతకుముందు ఎంత అగ్నిహోత్రం లాంటి మనసు అసలు ఎక్కడున్నాడటువంటి ఋషి ఋష్యశృంగుడు తక్క అయి ఎన్నువ బ్రహ్మచారి ముఖమంబురు హంబు సమంబు చూడగన్ నాన్నగారండి ఆ బ్రహ్మచారి ముఖం ముఖం కాదండి అదో పద్మం అలా ఉందండి అని ఆ ఋషికుమారు కట్టిన చీరలు అతి మృదులములు విచిత్రములు మనోహారము వాని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్ నాన్నగారండి నాన్నగారండి మనం జింక చర్మం కట్టుకున్నాం కదా ఆ మునికుమారుడు పంచ కట్టుకున్నాడు అవి ఎంత మృదువుగా ఉందో నాన్నగారండి ఇలా పట్టుకుంటే అంటే ఆయనకు అసలు అంత మెత్తటి బట్ట ఉంటుంది లోకంలో అని తెలియదు పుట్టిన తాదిగా జింక చర్మంతోనే ఉన్నాడు అంటే ఎంతటి ఊర్ధరేతస్కుడో ఎంతటి బ్రహ్మచర్య బ్రహ్మచర్యమునందు ఓలలాడేవాడో చూడండి కాబట్టి నాన్నగారండి నేను ఇప్పుడు ఇటువంటి బట్ట చూడలేదు నాన్నగారండి అని అవి విచిత్రములు మనోహారమువా అని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్ నాన్నగారండి నాన్నగారండి ఈ మనం ఇలా గట్టిగా మౌంజి గర్భలతో తాడు కట్టుకుంటాం కదా అతనేమిటి నాన్నగారండి బంగారం లాంటిది ఒక తోలు పట్టాలా పెట్టుకున్నాడు ఏమిటండి అన్నాడు అంటే వడ్డాణం అది వడ్డాణం బంగారు వడ్డాణం పెట్టుకున్నది ఆడదన ఆయనకి తెలియదు అదేమిటి మౌంజీ బదులు దర్భల త్రాటికి బదులుగా బంగారుతో చేయబడినటువంటి ఆభరణం ఏదో పెట్టుకున్నాడు నాన్నగారండి అదేమిటో చాలా విచిత్రంగా ఉంది సుమండి అది పెట్టుకుని పాదాలకి అందెలు ఏవో అందెలు లాంటివి ఏదో మోగుతున్నవి పెట్టుకున్నాడండి పెట్టుకుని కింద పడ్డ పువ్వులు పళ్ళు తీయడానికి వంగి తీస్తున్నప్పుడు భలే చమత్కారంగా ఉన్నాడండి అంటే ఆయన నోటి నుంచి చెప్పలేకపోతున్న రీతిలో ఆయన ఇంద్రియమును మాత్రము స్పందించే అది కావాలి రోమపాదుడికి అంటే ఇప్పుడు విజయం ఎవరిది వేశ్యది ఆమె సాధించింది కావాలనుకున్నది ఆయన మనసులోకి ప్రవేశించింది అది ఏమిటో ఆయనకి తెలియకపోవచ్చు కానీ మనసుని కదపగలిగిన రూపంగా ఆయనలోకి వెళ్ళింది తన చేతి పుష్పములు జల్లిన అంతట చెదరి అవి అళిప్రకర నిషేవనమొప్పనున్నయవి ఈ వనకుసుమములట్లు కావు వరగంధంబున్ నాన్నగారండి నాన్నగారండి ఆమె పువ్వులు తెచ్చిందండి మీరు పూజకు వాడుకోండి అని అదిగో ఆ పువ్వులు చూడండి వాటి నిండా తుమ్మెదలే నాన్నగారు మనం కూడా పూజకి పువ్వులు వాడతాం కదా వాటి మీద ఇప్పుడు తుమ్మెదలు వాలవు విభాండకుడు తెల్లపోయాడు ఆడది అని కానీ ముని ఎవరో కాంత అని కానీ అనలేదు ముని కుమారుడు అన్నాడు కాబట్టి విభాండకుడు కుమారుడు ఎవరో మునికుమారుణ్ణి చూశాడు ఇప్పటిదాకా ఎవరిని చూడలేదుగా ఎవరో మునికుమారుణ్ణి చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకున్నాడు అనుకుని ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆయన అన్నాడు ఉరే నాయన తపస్సుని చెడగొట్టడానికి రాక్షసులు తిరుగుతూ ఉంటారు మాయావేషాల్లో రెండు ఎప్పుడూ భగవంతుని ఎందు మన మనస్సు నిలబెట్టాలనుకున్న మన బోంట్లు విశేషమైన సుగంధముతో కూడుకున్న పువ్వులను దగ్గర పెట్టుకోకూడదు అది మనసుని ఆకర్షించి కదుపుతాయి అది ఐదు ఇంద్రియములలో శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదు తన్మాత్రలు గంధ తన్మాత్ర నాసాపుటాల్ని ఆకర్షిస్తుంది ముక్కు కదిలితే క్రమంగా మనస్సు కదులుతుంది అందుకని చాలా తక్కువ వాసన కలిగిన పువ్వుల్ని వాడాలి తప్ప మనం ఎక్కువ సువాసనలు కలిగిన పువ్వుల్ని వాడితే అది మనసుని ఇంకొక రకంగా కదుపుతుంది కాబట్టి మనం ఇటువంటి పువ్వులు వాడకూడదు నువ్వు ఎందుకు ఎందుకు అంగీకరించావురా ఇవన్నీ కానీ ఇక పైన జాగ్రత్తగా ఉండు సుమా మునికుమారుడు వచ్చినప్పుడు అన్నాడు అలాగే నాన్నగారండి అన్నాడు ఇవి వాడకూడదన్నాడు కానీ తండ్రి వాడితో కలిసి తిరగవద్దు అనలేదుగా ఆహ్వానించవద్దు అనలేదుగా జాగ్రత్తగా ఉండన్నాడు రాక్షసుడు కాకపోతే మునికుమారుడు అనుకున్నాడు ఋష్యశృంగుడు నన్నయ్య గారు ఒక మాట అన్నారు చనుదించి తరుణి మునినందను చిత్తంబునకు వైకృతము చేసే విలాసినుల సహాలాప సహాసన సహయానములు బంధ సమములు కావే బ్రహ్మచారులు ఉద్దేశించి చెప్పిన మాట బ్రహ్మచర్యంలో ఉండేవాడు బహుజాగ్రత్తగా ఉండాలి బ్రహ్మచారి వేదం చదువుకునేవాడు చనుదించి కావాలని వచ్చినటువంటి ఆ కాంత ఇంత గొప్ప మహర్షి యొక్క మనసుని కలిపింది విలాసినుల విలాసినుల అంటే అందరూ ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్పేటటువంటి మాట కాదు తల్లులు పరమ పవిత్రమైనటువంటి చిరునవ్వు ఉన్నవాళ్ళు ఉంటారు సీతమ్మ తల్లి ఉంటుంది తల్లి కామాక్షి ఉంటుంది జగన్మాత శ్రీలక్ష్మి ఉంటుంది దమయంతి ఉంటుంది అందరూ కాంతల్ని ఉద్దేశించి చెప్పేవి కావ మాటలు విలాసినులు అంటే సోయగంగా చూసి ఆకర్షించే ప్రయత్నం చేసేవాళ్ళు అని అంటే కొంచెం హీనమైన మన ప్రవృత్తి కలిగిన వారు విలాసినుల సహాలాప వా అటువంటి వాళ్లతో కలిసి నవ్వడం సహాసన వాళ్లతో కలిసి కూర్చోవడం సహయానములు వాళ్ళతో కలిసి తిరగడం బంధ సమములు కావే అవి చిట్ట చివరికి కూలదోసేటటువంటి బంధనములు కావా అన్నారు నన్నయ్య గారు ఆ పద్యం నీతిని పద్యం నీతిగా మనసులో పెట్టుకుంటే చాలు ఎవరికైనా ఉపయుక్తం కాబట్టి కొంతకాలం అయింది ఆ మునికుమారుడి వేషంలో ఉన్నటువంటి వేశ్య వస్తూ ఉండేది వెడుతూ ఉండేది విభాండకుడు లేనప్పుడు ఆమె పట్ల ప్రీతి చెందాడు ఋష్యశృంగుడు ఆమె ఒకనాడంది ఆయన పురుషుడనే అనుకుంటున్నాడు ఋష్యశృంగుడు ఆమె స్త్రీ అని కానీ ఆమె ఎందు కామోద్రేకంగానే ఆయనకేం లేవు అదేమిటి విచిత్రంగా ఉన్నాడని మాత్రమే అనుకునేవాడు ఒకనాడు ఆమె అంది మా ఆశ్రమానికి రెండంది ఈయన బయలుదేరాడు ఆశ్రమం కూడా చూద్దామని అరణ్య మార్గంలో తీసుకెళ్ళి ఆమె రోమ రోమపాదుని యొక్క అంగదేశంలోకి